భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే రామకృష్ణ పరమహంస తన బోధామృతంలో ఒక చిన్న కథ చెబుతారు రాత్రి అయింది ఒక తాత నిద్రపోతూ ఉన్నాడు అతనికి మెలకు వచ్చింది అంతా చాలా చలి చలిగా ఉంది ఆ సమయంలో ఆ తాత కనిపిస్తుంది చుట్ట బీల్చితే బాగుండే అని కొద్దిసేపటికి ఈ ఆలోచన తీవ్రతరమైంది బాహ్యంలో చలి ఎక్కువగా ఉంది ఆంతర్యంలో పొగ త్రాగాలి పొగ త్రాగాలి అని మనసు భగభగమంటుంది తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు ఆ అర్ధరాత్రి వేళ మెల్లగా బయలుదేరి పక్కింటికి వెళ్ళి తలుపు తడతాడు అక్కడుండేటువంటి తాతను నిద్ర లేపుతాడు ఆయన లేచి అడుగుతాడు ఇంత రాత్రి వేళ ఇక్కడికి వచ్చావు ఎందుకు అని అప్పుడు ఈ తాత చెబుతాడు కదా ఏమీ లేదు చలి ఎక్కువగా ఉంది నాకు నిద్ర రావడం లేదు కాస్త చుట్ట తీర్చాలి అనిపిస్తూ ఉంది నీ దగ్గర నిప్పుందా అయితే నా దగ్గర ఉంది అంటాడు ఆ పక్కింటి తాత తక్కుమని నవ్వి పగపగ నవ్వుతూ ఒక మాట అంటాడు ఓరి పిచ్చివాడ వృద్ధుడయ్యావు దేనికి ఏం ఉద్ధరించినట్లు ఇంతకాలం ఎందుకు బ్రతికినట్లు నీ చేతిలో లాంతర్ ఉంది ఆ లాంతర్ పట్టుకొని నా దగ్గరకు వచ్చావు నిప్పు నన్ను అడుగుతావా అంటాడు వెంటనే అడిగిన వాడికి తెలిసి వస్తుంది ఎంత బుద్ధిహీనతగా ప్రవర్తించాను లాంతర్ నా చేతిలోనే ఉండి చుట్టను నేను ఇక్కడే వెలిగించుకోవచ్చు కదా అక్కడికి వెళ్ళి అడిగానే అనుకుంటాడు వస్తువు ఉంది కానీ ఆ ఉన్న వస్తువు ఎలా ఉన్నదో తెలియనప్పుడు ఆ వస్తువు అలా ఉన్నది అని తెలియజేసేటువంటి వ్యక్తి ఒకడు కావాలి అలా గుర్తు తెలిపేటువంటి వాడు ఎవరో అతడే గురు అతడే సద్గురు ఈ భజగోవిందం అనేటువంటి గ్రంథాన్ని సమాప్తం చేస్తూ సద్గురువు యొక్క వైభవాన్ని ఆచార్యుల యొక్క వైభవాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు వర్ణిస్తూ గురుదేవుని యొక్క చరణ కమలాలని ఆశ్రయించి ఆ మహానుభావుని సేవించి నీ హృదయంలో ఉండేటువంటి పరమాత్మను దర్శించు పరమాత్మ ఎక్కడో లేడు నీకు దూరంగా లేడు లాంతర దగ్గర పెట్టుకొని నిప్పు లేదని ఎట్లాగైతే అభిప్రాయపడ్డాడో పరమాత్మను నీ హృదయంలో ఉంచుకొని ఎక్కడో ఉన్నాడని నువ్వు అన్వేషిస్తూ ఉన్నావు లాంతర చేతిలో ఉన్నదని చెప్పినటువంటి ఒక తాత అతనికి ఎట్లా అవసరం అయ్యాడు నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేటువంటి వ్యక్తి నీకు అవసరం అతడే సద్గురువు సద్గురువుని ఆశ్రయించి జీవితాన్ని చరితార్థం చేసుకోమంటున్నారు మరి సద్గురువును ఆశ్రయించి జీవితాన్ని ఏ విధంగా ధన్యత చేసుకోవాలనో ఆచార్యులు చివరి శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు దానిని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడికి భజగోవిందం అనేటువంటి ఈ ప్రశస్తమైనటువంటి ప్రముఖమైనటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి గ్రంథం సమాప్తమవుతోంది గురుచరణాంబుజ నిర్భరభత సంసారాత్ అచిరాపవమూత సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్తం దేవం ద్రక్ష్యసి నిజ హృదయస్తం അജഗോവിന്ദം അജഗോവിന്ദം కొలువై ఉన్న పరమాత్మను దర్శిస్తాను గోవిందుని సేవించు గోవిందుని భజించు ఓ మధుమతి గోవిందుని కీర్తించు ఈ బాహ్య జగత్తులో ప్రతి రహస్యంలో ఏదో ఇంకొక రహస్యం దాగుంది రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటాడే కానీ తీరా తెలిసిన తర్వాత అందులో ఇంకా ఏదో రహస్యం ఉంది అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు మనిషి వాస్తవానికి ఈ రహస్యం ఏమిటంటే తానే తానెవరో తనకు తెలియకపోవడమే పెద్ద రహస్యం man is thus his own greatest mystery he does not understand the vast world universe into which he has been cast for the reason he does not understand himself మనిషికి తానెవరో తనకు తెలిసి రావడం లేదు గనక ఈ ప్రపంచానికి వేసినటువంటి ముసుగుని తీసి రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అని భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త లింకన్ బార్నెట్ అభిప్రాయపడతాడు హిరణ్మయైన పాత్రేణ హితం ముఖం సత్యదేవుని యొక్క ముఖం బంగారు పాత్ర చేత కప్పబడి ఉంది అంటుంది ఉపనిషత్ కాబట్టి ఈ తెరను తొలగించి సత్య దర్శనం చేయాలి ఈ విధమైనటువంటి రహస్యాలకు రహస్యమైనటువంటి విద్య ఏదో అది ఈ ప్రపంచంలో లౌకిక విద్యల్లో మనకి ఎక్కడ లభ్యం కావడం లేదు ఆధ్యాత్మ విద్య విద్యానం అన్ని విద్యల్లోకి ఉత్తమోత్తమైనటువంటిది ఆధ్యాత్మ విద్య అందువల్ల ఇది రాజ విద్య గుహ్యమైనటువంటి విషయాన్ని ఏ శాస్త్రానికి అందనటువంటి విషయాన్ని వివరిస్తూ ఉంది కనుక ఇది రాజగుహ్యం రహస్యమైనటువంటిది కనుక ఈనాడు ఇంతగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి రోజుల్లో కూడాను ఎంతో ముందుకు వెళ్ళిన శాస్త్రజ్ఞులు ఒక సత్యాన్ని మాత్రం గుర్తించారు మేము ఎంతో అర్థం చేసుకున్నాం కానీ మాకు అర్థం కానిది ఈ ప్రపంచంలో చాలా ఉంది ఏదో ఉంది అది మాత్రం మాకు తెలిసి రావడం లేదు అని something unknown is doing we do not know what that is what our theory amounts to అంటారు సర్ ఆర్థర్ ఎడింగ్టన్ ఏదో ఉంది ఈ ప్రపంచంలో అదేమిటో మాకు తెలిసి రావడం లేదు మాకు అర్థం కానిది ఏదో ఇక్కడ నిగూఢంగా ఉంది అది మాకు తెలియడం లేదు అనేది మేము తెలుసుకున్నాం అంటే కనుక ఈ శాస్త్రజ్ఞులకంతా అన్నటువంటి రహస్యం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మ విద్యకు అందుతుంది ఆ రహస్యం కేవలం ఆత్మే గనక అట్టి దానిని మనకు అందించేటువంటి వాడు సద్గురు సలహాలు దూరం నుండి కూడా ఇవ్వచ్చు కానీ ఉపదేశాలు గురువు దగ్గరుండే పొందాలి అవి ఉపనిషత్తుల యొక్క సందేశాలు గనక శాస్త్రజ్ఞోపి స్వాతంత్రేణ బ్రహ్మ జ్ఞానాన్వేషణం నకురియాత్ అనే శంకర భాష్యం అనేకమైనటువంటి శాస్త్రాలు చదివినవాడు అయినప్పటికీ కూడాను తనకు తానుగా సత్యాన్వేషణం చేయకూడదు భగవంతుని గురించి అన్వేషించకూడదు అని కనుక గురువు ఉన్నప్పుడు మాత్రమే ఈ సత్యాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి గురువును పొంది గురువు ద్వారా జ్ఞానాన్ని గ్రహించి ఇంద్రియ మనోబుద్ధుల్ని నిగ్రహించినటువంటి వాడు తన హృదయంలోనే పరమాత్మని సాక్షాత్కరింపజేసుకుంటాడని చివరి శ్లోకంలో ఆచార్యుల వారు మనకు తెలియజేస్తూ ఉండారు कुशब्दः अन्धकारः गुशब्दः अन्धकारः ऋशब्दः ऋषब्दः तन्निरोधकः अन्धकारनिरोधत्वात् अन्धकारनिरोधत्वात् गुरुः इति అభిధీయతే అద్వయ తారకోపనిషత్తు ఈ విధంగా చెబుతుంది గు అంటే చీకటి రు అంటే పోగొట్టేటువంటి వాడు కాబట్టి మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడే సద్గురువు గనక అటువంటి సద్గురుని ఆశ్రయించి మనం జీవన సత్యాలను తెలుసుకుంటూ ఉండాలి అయితే గురువును ఆశ్రయించిన అవసరం లేదు గురువు నిన్ను పరిమితం చేస్తాడు గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం వల్ల గురువుకు ఉండేటువంటి జ్ఞానం మాత్రమే నీకు వస్తుంది కానీ అంతకు మించి నువ్వు పొందేందుకు అవకాశం లేదు కనుక గురువు పరిమితం చేస్తాడు కాబట్టి గురువుని నువ్వు అనుసరించకూడదని ఇటీవల ఆధునిక కాలంలో చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉండడం వాళ్ళని ప్రపంచం అనుసరిస్తూ ఉండడం కూడా జరుగుతోంది కానీ ఇక్కడ ఒక్క సత్యం తెలుసుకోవాలి గురువుని నీవు అనుసరించవద్దు అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని అనుసరించాలనా లేదా అది అనుసరించినప్పుడు తెలియకుండా పరోక్షంగా ఈ మాట చెప్పిన వాడు కూడా గురువైనట్లే కదా ఒకవేళ గురువు పరిమితం చేస్తాడనేదే గనక సత్యం అయ్యేటట్లయితే ఈ ప్రపంచంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంటూ ఒకటి లేదు అని అర్థం ఇదే గనక సత్యమైతే పూడికి తెలియనటువంటి ఒక అగాధంలో మనమంతా పడిపోతున్నామని అర్థం కాబట్టి సద్గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి అనేదే శిష్టాచార సంప్రదాయంలో మన మహర్షులంతా కూడాను అనుసరించినటువంటి మార్గం వండిన వంటని మళ్ళీ తిరిగి వండాల్సిన అవసరం లేదు హాయిగా భోంచేయడమే సత్య దర్శలైనటువంటి మహాత్ములు సత్య సందేశాలను మనకు అందించారు గనక వాటిని మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలిగినప్పుడు వాటి మీద మనకు విశ్వాసం ఉంటే విజ్ఞానము వికాసము పూర్ణంగా అందుతాయి కాబట్టి గురువును ఆశ్రయించి గురువు ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొంది తరించడమే మన మహర్షులు తెలియజేసినటువంటి విషయం కనుక గురువు యొక్క స్థానం విశిష్టమైనటువంటిది గురువు యొక్క రుణం తీరేది కాదు ఈ జన్మ పరంపరల్ని ఆపేటువంటి వాడు గురువు గనక గురు చరణాంబుజ నిర్భర భక్త కాబట్టి గురువు పాదాల యొక్క మనసును పూర్ణంగా లగ్నం చేసి బహిర్ముఖమయ్యేటువంటి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి నీ హృదయంలో ఉండేటువంటి పరమాత్మను సందర్శించు అని తెలియజేస్తూ ఉన్నారు చివరి శ్లోకంలో శంకరాచార్యులు వారు కనుక భగవంతుడు ఎక్కడో ఉండేటువంటి వాడు కాడు నీ హృదయంలోనే ఉన్నాడు హృదయంలో ఉండేటువంటి పరమాత్మని మనం సాక్షాత్కరింపజేసుకోవాలి దీనికి సూరదాస్ మహాత్ముడు ఈ సత్యాన్ని ఒక చక్కని కీర్తనలో గానం చేస్తారు గురుబోధని శ్రద్ధతో గ్రహించడం సత్సంగాన్ని ఆశ్రయించడం భగవద్గుణ శ్రవణ కీర్తనావలయందు మనసును లగ్నం చేయడం ఈ విధంగా చేసినటువంటి వాడు తప్పక ధరించిపోతాడు లేదంటే జన్మే వృధా అయిపోతుంది అని హెచ్చరిస్తారు కనుక సద్గురువుని ఆశ్రయించి మనం ధరించాలి త్వరదాస్ తెలియజేసినట్టుగా కృష్ణ నామ కహిలి జై రే మన ఓ మనస కృష్ణ నామాన్ని నువ్వు ఆశ్రయించుకో భగవన్ నామం ద్వారా నువ్వు తరించిపోతావు గురు కే వచన అటల్ కరిమా నహి గురు కే వచన అటల్ కరిమా నహి సాధు సమాగమ की जय कृष्ण नाम कहली जय कृष्ण नाम कहली जय जय मन कृष्ण नाम कहली जय कृष्ण नाम कहली जय कृष्ण नाम कहली जय पड़िए துண்ணியே भगति भागवत पड़िए सुनिए भगति भागवत और कहा कधि की जय कृष्ण नाम बिनु जन्म बादी कृष्ण नाम बिनु जन्म बादी फिर दादा हे जी जय कृष्ण नाम कहली जय कृष्ण नाम कहली जय रे मन कृष्ण नाम कहली जय कृष्ण नाम कहली जय कृष्ण नाम कहली जय कृष्ण नाम कहली जय